రోహిణి నక్షత్రం స్తోత్రం బ్రాహ్మజ జ్ఞానం ప్రథమం పురస్వాద్వి సీమా పురుచే వేనయైహ సబుధ్వా ఉపమా అస్య విష్ఠ సతశ్చ యోనిమా సతశ్చ విధి రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి